నాగమభ్యాసిమపశ్చాత్ పశ్చాత్ బ్రహ్మాభ్యాసేన తద్భవేత్ ఉపాసన అనే మాటను ఆయన ప్రారంభం చేశారు ఉపాసన అనేది బ్రహ్మజ్ఞానానికి ముందు ఉంటుంది అని చెప్పారు ఒక ముందు శ్లోకంలో తత్వోపదేశాత్ ప్రాగేవ నిజానికి ఆత్మతత్వాన్ని ఉపాధ్యాయులు శిష్యులకు పోషించడానికి ముందే ఈ ఉపాసన ఉంటే బాగుంటుంది అని చెప్తున్నాడు ఏంటి ఉపాసన ఉపాసన ద్వైతంతో కూడి ఉంటుంది కదా ఉపాసనలో ద్వైతం ఉంటుంది నేను ఉపాసన చేయాలని ఇది ఎంత ఉపాస్యము అనే విధంగా ద్వైతం ఉంటుంది మరి తత్వంలో నేను ద్వైతము ఉపాసనలో పెట్టుకోవాల్సి వచ్చింది అంటే మనస్సు యొక్క ఏకాగ్రత కొరకు మనస్సులో సమాధానం ఉండాలి మనస్సు ఆ తత్వాలను తెలుసుకునేటప్పుడు సంసిద్ధముగా ఉండాలి తర్వాత సత్యముపై ప్రేమ గలదిగా సత్యములకు విశ్వాసములకు తేడా తెలిసి సత్యమును పట్టుకుంటే విశ్వాసమును ప్రక్కన పెట్టుకుంటే సిద్ధమయ్యేదిగా మనస్సుందా తర్వాత సాధారణంగా విశ్వాసములకు భయము ఆలంబనము భయాన్ని బట్టి వస్తే విశ్వాసాలు భయాన్ని బేసిస్ ఈ విశ్వాసాలన్నీ కూడా లోకంలో ప్రచారంలో ఉంటాయి ఏ మనస్సులో భయము గలదో ఆ మనస్సు తత్వము తెలుసుకున్నటకు యోగ్యము కాదు ఇదే సమస్య కాబట్టి ఆ భయము తొలగి మనస్సు తత్వము తెలియటకు సమర్థమైనది అనే పరిస్థితి రావాలి మీరు పాపోహం పాపకర్మాహం ఈ శ్లోకాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు భయం నుంచి వచ్చాయి భయము నమ్మకము భయమును బట్టి అంధవిశ్వాసము దాన్ని బట్టి ఈ ప్రార్థనలు అలా వచ్చేవి అన్ని అలా వచ్చేవి కాదు ముఖ్యంగా పాపోహమండలు అలా వచ్చేది కాబట్టి అంతఃకరణము అంతఃకరణమునందు భయము తొలగి తద్వారా అంధవిశ్వాసమును తొలగి సత్యము ఎడల అభివృద్ధి అంతఃకరణమునకు నిర్మాణము కావాలి ఆ అంతఃకరణము ప్లయబుల్ అంటే open ready to to mold itself according to the dictates of the truth. ఇది ఎక్కువైందా అలా ఉండాలి అంతర్గతంగా ఎలా ఉండాలంటే సత్యంలో ఉన్న గ్రహించటం కోసం స్వయసిద్ధంగా ఉండాలి రిసెప్టివ్ ఉండాలి సపోజ్ అంతర్కర్మంలో ఒకటే కొన్ని ఫలములు ఉన్నాయనుకోండి అది విశక్తి ఉండదు అంతఃకరణం అంతఃకరణానికి ఒక విశక్తి ఉండాలి అంటే స్వీకరించే లక్షణం ఉండాలి అంతఃకరణం ఎప్పుడు స్వీకరించగలుగుతుంది అంతఃకరణము ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే స్వీకరించగలుగుతుంది గిన్నెలో మూడు పూజలు వంటితే ఉండగా గిన్నెలో అప్పటికే నిండా ఉందనుకోండి అంతఃకరణం కూడా అలాగే వీళ్ళప్పటికీ అనేక సమాచారాన్ని పోలీసు పెట్టుకుని ఆ సమాచారానికి తగ్గట్టుగా భయములు విశ్వాసములు మీరు చక్కగా నిండా విచ్చేసుకుంటే మీకు బోధించటం మీరు కుట్రలు ఆత్మజ్ఞానాన్ని బోధించటం సంభవం కాదు బోధిస్తే అది కమ్స్ బ్యాక్ బౌన్సెస్ బ్యాక్ మనం లోకంలో చూస్తూ ఉంటాం వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోరు ఎందుకంటే విశ్వాసములను అలా గట్టిగా పట్టుకుని ఉంటారు కనుక కాబట్టి సమస్య కాబట్టి అంతఃకరణము విచారక్షణముగా అంటే capable inquiry pliable receptive creative ఆ విధంగా అంతఃకరణము తయారు చేయాలి అలా తయారు చేయాలి అలా తయారైన తరువాతనే తప్పుడు ఉపదేశము లేక ఆత్మతత్వం యొక్క ఉపదేశము సఫలం అవుతుంది కాబట్టి ఉపాసనలు ఆవశ్యకము ఇది మనం చూశాము ఇందులోనే వేద ఉపనిషత్తులలో ఉపాసనల యొక్క ప్రస్తావన కనబడుతుంది ఎందుకంటే ఆత్మజ్ఞానానికి ఉపాసనలు అవసరం కాల కాకపోతే ఎందుకంటే ఉపాసనలో భేదం ఉంటుంది కదా ఆత్మస్వరూపం అంటే అద్వైతం ఈ అద్వైతంలో ఈ ద్వైతాన్ని ముందు వస్తున్నారు అనే ప్రశ్న ఉపయోగించవచ్చు అద్వైతాన్ని ద్వైతం పట్టుకురావడం కాదు అద్వైతమే తత్వం కానీ మనస్సును తయారు చేయడం కోసం ఆ తత్వము తెలియటకు సమర్థముగా మనస్సును తీర్చిదిద్దుతాడు కనుకై ఈ ఉపాసనలో ఆవశ్యకములవుతున్నది అని ఒక కొత్త కాపీ కోరుకుంటూ పెట్టాడు ఉపనిషత్తులందు కూడా అంటే బ్రహ్మతత్వాన్ని బోధించేటువంటి వేదాంత శాస్త్రం నుండి కూడా నువ్వు ఉపనిషత్తులు నువ్వు ఉపాసనలు కనబడుతున్నాయి అని అంటాడు ఈ ఉపాసనలు కొంతకాలం అభ్యాసం చేస్తే మంచిది ఒకసారి అభ్యాసం చేసిన తర్వాత తత్వోపదేశము సఫలము అవును అని అంటున్నాను మీకు బాగానే వినపడుతుందా బ్రహ్మశాస్త్రేకి చింతితా నాగమభ్యాస పశ్చాత్ ब्रह्माक्षसेन तत्भवेत्पास्तया अतः अत्र ब्रह्मशास्त्रे अतिचिन्तिताः नावक अनुध्यासिनः पश्चात् ब्रह्मा ఉంటుంది అక్కడ వేయలేదు అక్కడ వేయవా ముందు అనగా సంశుద్ధము కాని అంతఃకరణము అద్వయ ఆత్మజ్ఞానమునకు సమర్థము కానందువలన ఓకే అత్ర ఈ బ్రహ్మశాస్త్రేది అద్వయ ఆత్మశాస్త్రమునందు కూడా అనభ్యాసిన ఉపాసనలు చేయడానికి రాక్ ఉపాసన ఉపాసనలు చింతిగా విచారం చేయబడినది అద్వైత వేదాంత శాస్త్రంలో ఉపాసనల విచారం ఎలా అంటారేమో ఇంతకుముందు ఏ ఉపాసనలు చేయడానికి అందరి ఆత్మతత్వము తెలుసుకునే సామర్థ్యము ఉండదు కనుక అట్టి సామర్థ్యమును కలుగుతూ మీరు వేదాంత శాస్త్రం నుండి పాల్గొనలు ప్రస్తావించబడినది తెలిసింది కదండి పశ్చాత్తం ఉపాసనలను అభ్యాసము చేసినట్టు తప్ప బ్రహ్మాభ్యాసేన బ్రహ్మజ్ఞానము అభ్యాసము చేయుట ఆ ఆత్మసాక్షాత్కారము అనేక కలుగుతుంది అంటే ముందు కొద్దిగా ఉపాసన చేసినట్లయితే ఆ ఉపాసనతో అంతఃకరణము జ్ఞానమునకు పొంది సంసిద్ధం అయ్యి అప్పుడు తత్వజ్ఞానాన్ని కనుక బోధించినట్లయితే అప్పుడు బ్రహ్మ విచారణను కనుక అధ్యయనం చేసినట్లయితే దానికి ఆత్మసాక్షాత్కారము చదివిస్తుంది ఇంకా మొత్తానికి ఉపాసనలో ప్రవేశపెడుతున్నాడు కాబట్టి ఉపాసన ఉండాలి ఉపాసన అనగానే లోకంలో ఒక మిస్ఇన్ఫర్మేషన్ చాలా నీటుగా వెళ్ళిపోయి నేను ఇలాగే ఉంటాను నాకు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉపాసన అద్వయాత్మ తత్వము తెలుసుకున్నటై ప్రదర్శము కన్ఫ్యూజ్ చేయుట కొరకు ఉద్దేశించబడిన ఉపాసన ఇక్కడ చెప్పిన ఉపాసన కోసం కాదు నాకు ఎవరో ఆయన వీడియో పంపించారు ఒక గురువు ఒక దేశానికి అయోధ్య చేస్తున్నాడు అయోధ్య చేసింది మంది శిష్యులు కూర్చొని ఉన్నారు వాళ్ళతో బలాజీలు చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ధ్వజారోహణం చేయడానికి ధ్వజారోహణం అనుకుంటే టెంపుల్లో ధ్వజారోహణం చేస్తూ ఉంటారు టెంపుల్లో ఏదైనా చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు చేస్తే నాకు సంతోషమే నాకైతే సో ధ్వజారోహణం చేస్తారు ఒక స్తంభం పుల్ల స్తంభము దాని పేరే పుల్ల స్తంభం దానికి పురాణం ఒక జెండా ఒకటి కట్టి అది చేస్తారు దాన్ని చేయాలి ఈ గవర్నమెంట్ అది చేయాలి ఆ విధమైన సూర్యుడు జయించండి ఎందుకంటే సూర్యోదయానికి ముందు సూర్యారోహణం చేయాలి అని ఉంది మీరు డబ్బులో ఆశిస్తారు సూర్యుడు ఉపయోగిస్తారు యుద్ధం ఆయన ప్రజారోహణం చేశాకనే అంటే మేఘాలున్న అందుకోసం కనబడలేదు నేను అనుకుంటారు అలా కాదు మేఘాలు లేదు ఉపయోగించారు ఉపయోగించలేదు శక్తులు వచ్చేసాయి వాటికి ఉపాసనలను పేరు పెట్టేసింది ఎవరో చేస్తూ ఉంటారు ఇక్కడ ఉపాసన శబ్దానికి అర్థం అది ఏమీ కాదు ఇక్కడ ఉపాసన ఏమీ అంటే ఇంకా దేహాభిమానము వదలక పరిచ్ఛిన్న అభిమానము వదలక తన పూర్ణత్వాన్ని తెలుసుకోవడానికి సరిగ్గా సంసిద్ధంగా లేనప్పుడు ఆ విమర్శకు కొంచెం శుద్ధిని కలిగించుకోవడతాయి సూత్రులతో తెలుసుకున్నాండి మనసులో ఉండే అశుద్ధులకి భేద బుద్ధి భేద బుద్ధియే అశుద్ధి భేద బుద్ధిలో ఉంటే భయము చేయాలి కూడా వీళ్ళన్నింటినీ తీసి పాడవేయటమే చక్కటి సగుణోపాసనలు ఉన్నాయి సగుణ బ్రహ్మోపాసనలు కాలేదు అవంటే వేదాంత శాస్త్రంలో చెప్పబడుతుంది సగుణ బ్రహ్మోపాసన ఓకే లైబ్రరీలో తర్వాత జ్ఞాపకం వస్తుంది ఇది చాలా మంచి వ్యూహాసం నేను లైబ్రరీలో గమనించాను నేను వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసిన రోజుల్లో మామూలుగా అయితే చాంద్రోపనిషత్తు ఉందనుకోండి ఆ రోజు ధ్యానం చదివి నేను మా నాన్నగారితో ఈ ప్రసంగం వచ్చింది నేను చాంద్రోపనిషత్తు మొదలుపెట్టాను మొదలు మొదలుపెట్టాను ఆడు చదవనా గొప్ప చదవనా అని అడిగితే నేను ఇష్టం నేను గొప్ప చదివేస్తాను చదివే అన్నా నేను గొప్ప చదివేస్తాను నేను సమధ్యాయం ఉపాసన సమయోపాసన కాబట్టి ఆ విధంగా ఆ ఉపాసనలు చదువుతుంటే చాలా ఇన్స్పైరింగ్ చాలా ఇన్స్పైర్ చేస్తాయి నా నేను చాలా ఒక రకమైన కన్వెన్షన్తో చెప్తున్నాను ఆ ఉపాసనలు అమృతమైన ఆత్మతత్వంలో తెలియటప్పుడు చాలా చాలా ఉపకారం చేస్తాయి ఉపాసనలు అంటే గుర్తు పెట్టుకుని ఎన్నటి గుర్తు పెట్టేసి ఎన్న పట్టు ఖర్చులు కట్టేసి ఎన్న చీరలు మొగాలు కూడా ఎన్న చీరలు కట్టేసి అలాగే కాదు దట్టమైన నాన్సెన్స్ కాదు ఈ ఉపాసన అలా మా ఊరు ఈ ఉపాసనలు ఎలా ఉంటాయంటే స్వప్నం ప్రముఖులు ఉంటాయి వాళ్ళు వాళ్ళు సగం ప్రాణులకు ప్రాణశక్తి కలిగింది ఆ లైంగికంగా పరమాత్మ ఇది విశ్వాసం కాబట్టి ఈ సగం నిరంతరం వల్ల పరమాత్మే ప్రకటనలో ఉన్నాడు అని ఉపవాసం సర్వక్షుడు బ్రహ్మ తగ్గిరానికి శాంత ఉపాసీత శాంతి చెప్పారు అక్కడ పాటించారు దానిలో ప్రభుత్వం కాబట్టి అటువంటి ఉపాసన అవి చాలా సాత్వికంగా ఉంటాయి మీకు ఈ లోకల్పాత్మకమైన భేద బుద్ధిని ఆ భేద బుద్ధిని బట్టి వచ్చే భయములను ఆ భయములను బట్టి వచ్చే అంధవిశ్వాసములను అన్నింటినీ కూడా ద్వేషించి సర్వం నుండి ఎంతో పరమాత్మను దర్శింపజేసిన విధంగా ఉంటాయి ఎప్పుడైతే అటువంటి చక్కటి ఉపాసనలను అధ్యయనం చేస్తారో ముందు చదువుకుంటారో తర్వాత వాటి చేత ఇష్టపడతారో వాటిని భావన చేసుకుంటారో అప్పుడు మీకు అద్వయ ఆత్మతత్వము ఆ పరమే అని తెలియక అది కనపడాలము అవుతుంది కాబట్టి ఆ ఉపాసనలు చాలా ఆవశ్యకం అటువంటి ఉపాసనలు చాలా ఆవశ్యకం అంతేకాదు ఈ వేదాంత శాస్త్రం నుండి విచారణ చేయబడినది అని అనగా మనస్సు అద్వయ ఆత్మతత్వము తెలియటకు సమర్థము కానందువలననే అత్ర ఈ బ్రహ్మశాస్త్రేది వేదాంత శాస్త్రములందు కూడా అనభ్యాసిన ఆ ఉపాసనలో అభ్యాసము చేయని వాడికి నాకు మొట్టమొదటగా ఉపాసనలు విచారణకు చేయబడినది పశ్చాత్త అనగా ఉపాసనలను అభ్యాసము చేసిన తరువాత బ్రహ్మాభ్యాసేన బ్రహ్మజ్ఞానమును అభ్యసించుటచే ఆ బ్రహ్మజ్ఞాన ఆ బ్రహ్మ సాక్షాత్కారము కలుగుతుంది ప్రత్యయ సంతత్యం అన్యోనంతరితం ధ్యానం తత్రాది నిర్బంధ అదే శ్లోకం ఇక్కడ మూర్తి నేను మాట వచ్చాను మూర్తి అననే విగ్రహము అనే అర్థం వచ్చే అవకాశము కలదు వెంటనే టీకాకారుడు అడ్డుపడి అది విగ్రహము కానక్కర్లేదు రాసుకున్నాడు మనం ఎందుకంటాం నేనేం చేయలేదు మూర్తి అనడానికి ఆయన ఏమంటాడంటే అక్కడ ఇదం మూర్తి పదం సగుణ స్వరూప అన్నాడు ఎందుకంటే మూర్తిలోనే విగ్రహము అన్నారనుకోండి మళ్ళీ విగ్రహము అనగానే మీకు చూడాలి సరే కొంచెం మీకు పెట్టుకోండి ఏదో చూసి చేసుకోవాలి కనుక మీకు పెట్టుకోండి విష్ణు పెడితే విష్ణు విగ్రహం ఒకటి పెట్టకూడదు ముందు దేవుడు విజయ విగ్రహాలు పెట్టాలి ఈ జైలు విగ్రహాలు బయట విష్ణు విగ్రహం మరి ఏమి వెళ్ళలేదు ఒకరేమో అప్పుడు ఏమి అనేది ఒక ఎన్నపసంలో చాలా వేసుకోవాలి లోపల మిగిలిన గ్రహానికి చాలా వెళ్ళాలని ఉంది పూర్వం కొంతమంది చేసాం సరిపడదు భూదేవి శ్రీదేవి విగ్రహాలు పెట్టాలి లేకపోతే పూర్వం కూడా విగ్రహం సరిపడదు పన్నెండు ఆయుధాలు విగ్రహాలు పెట్టి చేయాలి లేకపోతే అవ్వదు అది దుర్యోగం అవ్వదు ఎందుకంటే యాదవి దుర్యోగేషన్ కారణం వెళ్ళగానే ఇప్పుడు అవన్నీ వెళ్ళి పడుతున్నారు ఇప్పుడు కట్టడం అంటే అది దుర్యోగేషన్ అవుతుంది ఇది కాబట్టి అది కాదు ఇక్కడ మూర్తి శబ్దం అది కాదు ఇక్కడ మీరు గమనించండి మూర్తి అంటే ఫార్మ్ మీరు ఫార్మ్ అంటారు ఫార్మ్ అన్నది ఫిజికల్ కావచ్చు మెంటల్ కావచ్చు ఓకే ఇప్పుడు ఫిజికల్ ఫార్మ్స్ అన్నీ కూడా వాస్తవంగా యథార్థము కాదు ముందు ఏమన్నా ఆ పరమాత్మయే ఉన్నాడు అని మీరు భావన చేయాలనుకోండి అది అది మెంటల్ భావం అక్కడ ఫిజికల్ భావం నిజానికి ఫిజికల్ భావం రోజు కూర్చోవడం కూడా కాలేదు మీరు చూసుకున్నట్టుగా ఉపనిషత్తు చూసుకోండి ఫిజికల్ ఫామ్ మెంటల్ ఫామ్ ప్రాణం ప్రాణము బ్రహ్మ అని మీరు ఉపాసన చేయొచ్చు ఓకే జ్ఞానము బ్రహ్మ అని ఉపాసన చేయంటే అక్కడ ముష్కల్ కారణమే ఉంది అందరూ మోహించే జ్ఞానార్థపడుతుందా అన్నమంటే పూజలు అర్థం పూజలు బ్రహ్మ అన్నము చెయ్యి అది ఫిజికల్ భావం కాదు కదా ఫిజికల్ అంటే ఇది పెట్టిన ఫిజికల్ అక్కడ లేదు కదా ఒక తత్వం కదాలి ఆకారములు మానసిక ప్రత్యేకంగా ఉన్నది తప్ప ఆకారములు పృథ్వీనా అన్నమున్నా మరొకన్నా మరొకన్నా కాబట్టి పంచభూతములకి ఆకారం ఉండదు అగ్ని ఆకారం ఉండదు అది ఒక మానసిక ప్రత్యేకం మాత్రం ఉంటుంది కాబట్టి ఇక్కడ మూర్తి ఒక మానస ప్రత్యేకము అంటే మెంటల్ ఫామ్ తీసుకోండి ఒక మెంటల్ ఫామ్ తీసుకోండి తీసుకుని మీ మనస్సును దానిపై నిలబెట్టుకుంది ధ్యానము అలా ఎందుకు చేయడము అంటే మనస్సు చాలా చంచలంగా ఉన్నది అసలు ఏకాగ్రత లేకుండా ఉన్నది మీరు కొంత మానసిక ప్రత్యేకము తీసుకుంటారు ఉదాహరణకు ఈ సకల జగత్తులో వ్యాపించి ఉన్న పరమాత్మ రామనామము చేత ప్రత్యేకించగలుగుతున్నాడు అని అదొక మానసు ప్రత్యేకంగా తీసుకోండి తీసుకున్నప్పుడు రామనామాన్ని మీరు భావన చేస్తుంటే మీరు ఈ జగత్తు యొక్క నామరూప విషయములకు అతీతంగా సకల జగత్తులో వ్యాపించిన ఆ మహాశక్తిని ఆ పరమేశ్వరుని మీరు స్థాపన చేసుకోండి ఇక్కడ అహం బ్రహ్మాస్మి లేదు ఇక్కడ ఇక్కడ భేదబుద్ధి ఉన్నది భేదబుద్ధి వృత్తిలో పాపం వేసినది కానీ ఆ భేదబుద్ధి ఎలా ఉన్నదంటే ఒక వృత్తి ఫిజికల్ పార్ట్ మాత్రం లేదు ఇది ఒకటి గమనించాలి ఏది ఎలా గమనించగలుగుతుంది ఫిజికల్ పార్ట్ అభ్యంతరం అభ్యంతరం లేదు ఈ శాస్త్రం అలాంటి ఈ శాస్త్రం ఈ ఉపనిషత్తు పంచదశి కనుక ఇక్కడ సముద బ్రహ్మోపాసన చెప్తున్న సందర్భంలో మీరు సముద్ర సాకారం చేయడానికి సందర్భం కాదు మీరు ఆలోచించండి ఇప్పుడు సగుణ బ్రహ్మ ఒక మానస ప్రత్యేక రూపంగా మీరు ఉపాసన చేయుతారు దాంట్లో మీరు కనుక ఒక మూర్తి ఒక విగ్రహాన్ని పెట్టారంటే భావన ఆ దైవ జ్ఞానము అది పక్కకి పోయి రుచుమైన మిగులుతుంది రుచుమైన మిగులుతుంది కాబట్టి మీరు ఇంకా ఏమనుకుంటున్నారు మీరు విగ్రహం పెట్టుకుని రిచువల్ చేసుకున్నాం అనుకుంటున్నారా మరైతే కంప్యూటేషన్ కోరుకుంటున్నారు మీరు కంప్యూటేషన్ మీరు పంచవేశంలో వచ్చినట్లయితే ఈ ఫిజికల్ ఫార్ము యూజువల్ సందర్భం కాదు ఒక సెలవులు లక్ష్యం ఉంటుంది ఈ లక్ష్యము ఆ మహాశక్తి మనం ఇచ్చేదాము విగ్రహము అది ఉపాసన దాంట్లో ఫిజికల్ భాగంగా ఉంటుంది ఫిజికల్ ఫిజికల్ ఆబ్జెక్ట్ ఇచ్చారు బట్ ఫిజికల్ ఫార్మ్ పర్టికులర్ విగ్రహం అన్నది లేదు మానసిక మెంటల్ కాన్ఫిషన్ ఇచ్చారు అలాగే మీరు ఫిజికల్ ఫార్మ్ అలాగే చెడుకులు కూడా దాని బట్టి మీరు వెళ్ళిపోతుంది ఆ చెడుకులు కూడా పరమత్మయ్యే ఒక భావన ఈ విధంగా మీరు ప్రతి గొప్ప విలువల ముందు ఆ సజీవత్వముగా ప్రకటమై ఉన్న ఆ పరమాత్మ యొక్క ఒక్కొక్క ఆస్పెక్ట్ తీసుకుని దాని గురించి ఆ పరమాత్మ భావన చేయాలి ఇది బ్రహ్మోపాసన అప్పుడు ముక్తి అంటే భగవద్ బ్రహ్మ అని అర్థం మూర్తి సత్యం అన్యానంతరితం ధియాబంధ సమసంచలా అన్యాయంతరితం ఇతరులు వివక్షణ కాకుండా మూర్తి ప్రత్యేక సాంపథ్యం మూర్తి సగుణ బ్రహ్మ యొక్క ప్రత్యేక భావన యొక్క సాంపథ్యం అరుణ ప్రవాహము జ్ఞానము అనబడును ఇప్పుడు ధ్యానం మనస్సు ప్రవహిస్తూ మనస్సు ప్రవాహమే అయితే ప్రవాహము రెండు రకాలు ఆగి ఆగి ఆగి ప్రవహించడం ఆగకుండా ప్రవహించడం ఇప్పుడు గంగా నదికి కృష్ణా నదికి తేడాలే కృష్ణా నది ఎవరికాలం వచ్చిందంటే ఒకరికాలం వచ్చారు అప్పుడు బ్యారేజీ కట్టేసరికి యువతలో ఉండదు యువతలో ఉండదు ఓకే మళ్ళీ కొంచెం ముందు అక్కడ కలిస్తే మళ్ళీ వస్తుంది అదే ముఖ్యంగా అది ఎలా ప్రవాహం ఈ ఒక చెప్తున్నాడు బ్రహ్మాభిషేకం భక్తి యొక్క లక్ష్యములు తెలుపుతాడు ఏంటి ఒకటి స్వచ్ఛత రెండు అవివేకత ఎక్కడ అంటే అవివేకలంటే బ్రేక్ అయిపోకూడదు అంచేతనే అక్కడ బ్యారేజ్ పెట్టారు కృషి కృషికి అనుభవాలకు వచ్చిన బ్యారేజ్ ఉంది ఆ బ్యారేజ్ కూడా ఈ వ్యక్తిగత స్థితిలో చక్కగా ఒక వాటర్ ముందు ఉండాలి ఒక వాటర్ అంతా తీసేసుకోవటానికి వీల్లేదు తీసేసుకుంటే ఇంకా ఇరిగేషన్ చేయవచ్చు కానీ తీసేసుకోవడం ఎందుకంటే తీసేసుకుంటే హరిద్వారంలో స్నానం చేయడానికి దానికి ఇల్లు ఉండదు అందుకోసం దైవుడు సవర్ణకి వారు సగం వారు ఇల్లు పెట్టేస్తారు కాబట్టి అదే గంగా పరిగణిస్తూ సగం వాటినే తీసుకుంటారు ఇక్కడ ఇంతమందికే లేదు కావేరీ ఆరు మట్టి కట్టేసి దాన్ని ఎక్కువ కట్టేసి చెప్పేసి అక్కడ కావేరీ చుక్కలు లేకుండా కట్టేశారు అర్థమంటే అది ఎక్కువ నీళ్ళు పెడతారంటే వర్షం వచ్చి ముందు నీళ్ళు పెట్టుకుంటే నీళ్ళు పెడతారు అంతవరకు నీళ్ళు పెడతారు అప్పుడు వాళ్ళే నీళ్ళు పెడతారు అది ముందు నీళ్ళు పెట్టుకొస్తుందంటే అర్థం కాబట్టి అవిరణ ప్రవాహము దాన్ని సాంగత్యం అంటారు మనస్సు ఆ విధంగా సర్వ బ్రహ్మపై అలాగే అవిరళముగా ప్రకటిస్తూ ఉంటాయి అంటే ఇలాగా వివరిస్తూ ఉంటారు చంద్రుడు పరమాత్మ చంద్రుడు ఉన్నాడు అని అనుకుంటారు ఒక్కడము ఒక్కరు పరమాత్మ చైతన్యముగా ప్రకాశిస్తున్నాడు ఈ ఎవరైనా మాటతో చెప్తాడు ఈ బాగులేదు అంటాడు బాగులేకపోవడానికి ఎంత బాగలేదు అంత పరమేశ్వరుడు ఇచ్చింది ఏదైనా కూడా సర్వరంగములలో పరమాత్మని గుర్తు పెట్టుకుంటాడు మర్చిపోడు డబ్బులు చూసి పరమాత్మ మర్చిపోడు డబ్బు రూపంలో పరమాత్మ ఉన్నాడు స్వామి పరమాత్మలందరూ అనుకుంటాడు డబ్బు తీసుకున్నప్పుడు మనం ఆ పరమాత్మకి ఇచ్చేస్తాడు పదవి వస్తుంది అంత మూడు వస్తువులు నిర్ణయిస్తున్నాం తప్ప దీంట్లో నాలుగు ప్రయోజనం ఇస్తారు కాబట్టి అన్ని సందర్భములలో ఆ పరమాత్మను భావన చేసుకుంటూ ఉంటాడు మనస్సును ఆ విధంగా మీరు తయారు చేయాలి దానికి ధ్యానము అని పేరు మన వాళ్ళు ధ్యానం అంటే ఏ అర్థం చెప్పారంటే ఎక్కడ చిన్న దేవి ఒకటి పట్టుకుని దాని లోపల గుండి అక్కడ నాలుగు ఫోటోలు పెట్టుకుని భగవంతుడికి భక్తులకి అనుసంధానం ఏంటి దర్బార్ అగరబత్తి అంబిగా దర్బార్ అగరబత్తి వెలిగించి ఆ పొగంతా ఆ పొల్యూషన్ అంతా లంగ్స్ లోకి పుచ్చేసుకుంటూ ఏదో చేస్తే అది ధ్యానము అని అనుకుంటున్నాను అది కాదు ధ్యానం ఇది ధ్యానం ఇప్పుడు నేను చెప్పింది ధ్యానం శ్రీకృష్ణుడు ధ్యానాన్ని చెప్పాడు గీతలో కరోషి యదశ్నాసి యోషి దాసి తపస్సు కౌంటేయ తత్పురుష్వమదర్పణం అది ధ్యానం అంటే మన్మనా భవ మద్భక్త మద్యాజీ మాం నమస్కృ మామే వైష్యసి కౌంటేయ కాబట్టి సర్వములను ఆ పరమాత్మను చూచుక ఇది ధ్యానం ఈ ధ్యానం కోసం మీరు తల్లిదేశం లోపల కూర్చోక్కర్లేదు తల్లిదేశం లోపల కూర్చున్నారనుకోండి అప్పుడు మీరు అమెరికాలో డబ్బులు ఆ డాలర్లు ఇక్కడ రూపాయలు అక్కడ మనిషి వాడు ఎలా ఉన్నాడని వీడు ఇలా చేశాడని వాడు అలా చేశాడని అవన్నీ గుర్తుకొచ్చాయనుకోండి అది తల్లిదేశంలో మాత్రాన అమెరికా దర్భాలు అడగబెట్టి వేయించినంత మాత్రాన దర్భాలు ధ్యానం ఏమవుతుందా ధ్యానం అవడానికి అసలు మీరు తలుపులు వేసుకోవాల్సిందే మీరు కొంచెం విశ్రాంతిగా ఏకాంతంలో కూర్చున్నారంటే వేసుకోవచ్చు ఇది ధ్యానం మనస్సు యొక్క ఆ పరమాత్మ భావన అవిరళంగా పోతూ ఉండాలి అని నేను మీకు కథ చెప్తా ఒక మేతగా ఉంది మగ్గం మీద కళ్ళ లేకపోతే వాళ్ళు వేసి మార్కెట్ లో అమ్మేవారు రోజు వేసేవారు దాన్ని మార్కెట్ లో అమ్మేవారు దానికి ఆరణాలకు అమ్మేవారు అతనికి పత్తి విలువైన వారి ఖరీదు నాలుగు రణాలు అమ్మింది ఇది ఇది శ్రీరామకృష్ణరావు కథ ఇది బెంగాల్లో స్వాతంత్ర్యానికి ముందు అప్పటి కథ బ్రిటిష్ వాళ్ళు పెడతారు నాటి కథ ఓకే నాలుగు నాడు ఖర్చు పెడతారు ఆరు నాడు కన్నుడు ఈ రెండు నాడు అతను భక్తులు కనపడింది ఓ చిన్న పాఠంలో జరుగుతూ ఉండేవాడు ఎప్పుడు రామనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు రామనామ కమ్యూనిస్ట్ లాగా ఓకే ఆయన ఒకసారి ఏమైందంటే గవర్నమెంట్ ట్రెషరీలో దొంగలు ముగ్గురు మందిలో దొంగలు ప్రవేశించి కన్నం చేసి ఆ బంగారు నాణ్యాలను దాని దానిలో మూసుకుంది ఆ పేద నుంచి వాళ్ళు మూడేపోయారు వాళ్ళు ఈ అమాయకుడు అడుగులు పడుకుని ఎదుర్కొంటుంటే మీరు ముగ్గురేది ఈ బంగారు వాళ్ళు ఎత్తులు పెట్టి వాళ్ళని ఈ సామాన్య కోసం కూలీ పెట్టుకున్నారు ఆయన మాట్లాడుతుండగా ఆ మూటలు మూసుకుంటూ వాళ్ళతో వాళ్ళు వెళ్తున్నాడు ఈ రోజులో పోలీసులు వచ్చి పడుతున్నారు వాళ్ళు ఏం చేశారు వీళ్ళు వీళ్ళు ఇద్దరు మూటలు వీళ్ళు చేసి వెళ్ళిపోయారు పోలీసులు వీళ్ళు ఈ దొంగల సహా పడుతున్నారు అరెస్టు చేశారు జైల్లో పడేశారు ఉన్నాను ఇతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు ఇంకా వైష్ణవుడు చెప్పాడు మీరు సంతోషించుకుంటున్నారు ఇక్కడ ఉందా అని చెప్పాడు మీరు సంతోషించడం అన్ని పెడతారు లేకపోతే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగానికి సపోర్ట్ కాదు దొంగలు పట్టుకుంటే నేను గొప్ప నేను ఎక్కడ పోలీసులు దొంగలు పట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పట్టుకున్నప్పుడు దొంగలు తీసి బాగా ప్రజలు దేవాలయాలను వాళ్ళని పిలిచి ఆ దొంగలు ఒక దేవుడిని కుదరదు అలా ఏం పెడతామంటే ప్రచారం అనమాట దొంగలు మూటకట్టి ఎవరిని మీకు ఇచ్చేయించడం ఇవ్వదు ఇవ్వడానికి ప్రాసెస్ అవన్నీ టేబుల్ మీద ఇలా అలా అందంగా అమర్చి ఉపయోగించి వాళ్ళని దొంగలు కొట్టుకుని ఆ ఫోటోలు తీసుకుని ఈ పోలీసు అనేసి పోలీసులు ఆయన పచ్చని అడుగుతారు పోలీసు తప్ప కాబట్టి వాళ్ళకి ఒక ఒకటి పుట్టుకోవడం వీళ్ళు కడుతున్నారు విషయంలో నిలబెట్టారు వాళ్ళు చేయడానికి ఇందులో నిలబెడుతూ ఇందులో అప్పుడు మ్యాజిస్ట్రేట్ జైలు శిక్ష విధించే ముందు అతన్ని అడిగారు నువ్వేమన్నా చెప్పి ఉందా అని అడిగారు మ్యాజిస్ట్రేట్ ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ అతన్ని చూస్తే వీడు దొంగ అందుకే చూడలేదు అందుకోసం అప్పుడు అతను మొదలు పెట్టాడు ఏమన్నాడంటే రాముడు గ్రహం చేశాను నిన్న ఆ రణాలకి వస్త్రం అమ్మడం పూర్తయింది నాలుగు రణాలు ఖర్చు పోగా రెండు రణాలు మిగిలాయి దాంట్లో భోజనం సామగ్రి వేసుకుని వేసుకుని పలుకుతుందా భోజనం చేశాను అంతా రాముడి అనుగ్రహం రాముడి అనుగ్రహం చేసి అడుగులో వందలు వేసుకున్నా రాముడు అనుగ్రహం చేసి చక్కటి నిద్ర బట్టి ఈ రోజులో రాముడు అనుగ్రహం చేశాను వీళ్ళు ఈ మూట నా నిద్ర పెట్టి నడవకుంటారు సరే రాముడి అనుగ్రహాన్ని సాధనంగా నడిచాను ఈ రోజున కోరికలు బయలు చేశాడు ఆ రాముడే పంపించాడు వీళ్ళు పంపించలేదు అప్పుడు ఆ పోలీసులు ఆ మూటను తీసేసుకుని నన్ను తీసుకెళ్లి దీనిలో పెట్టారు